అరటిపండు తీపు ఆదివారం రీపు మిరపకాయ కారం మీ ఇల్లు దూరం నిమ్మకాయ పులుసు నీకేమి తెలుసు వేటా వేపాకు చేదు వేటాడరాదు చౌటి మన్ను ఉప్పు చేట నిండ పప్పు చింత చిగురు వగ్గరు సీతకెంత పొగరు